కీర్తన రెండు వందల డెబ్భై తొమ్మిది సకలలోకనాథుడు జనార్దనుడితడు శుకయోగి వంద్యునే సుజ్ఞానమెంత మరుని తండ్రికినే మరి చక్కదనమెంత సిరిమగని భాగ్యము చెప్పనంతా పురుషోత్తము ఘనత పొగడగనికనెంత గరిమ జలధిషాయి గంభీరమెంత వేవేలు ముఖాలవాణి విగ్రహము చెప్పనెంత భూవల్లభుని ఓరుపు పోలించనెంత వావిరి బ్రహ్మతండ్రికి వర్ణింపరాజసమెంత ఏ వల్ల చక్రాయుధునికి ఎదురెంచనెంత అమిత వరదునికి ఔదార్య గుణమెంత విమతాసురవైరి విక్రమమెంత మమతలనల మేలు మంగపతి సొబగెంత అమర శ్రీ వెంకటేశు ఆధిక్యమెంతా